بسم الله الرحمن الرحيم والعاديات ضبحا فالموريات قدحا فالمغيرات صبحا فأثرن به نقعا فوسطن به جمعا إن الإنسان لربه لكنود وإنه على ذلك لشهيد وإنه لحب الخير لشديد أفلا يعلم إذا بعثر ما في القبور وحصل ما في الصدور إن ربهم بهم يومئذ لخبير అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నురుగులు క్రక్కుతూ వగల్చుతూ పరుగడుతూ తమ డెక్కలతో నిప్పురవ్వలను చెరుగుతూ పోయి తెల్లవారేటప్పటికి మెరుపుదాడి దాడి చేసే గుర్రాలు సాక్షిగా ఆ సమయంలో అవి దుమ్ము ధూళి కూడా రేపుతాయి అదే స్థితిలో అవి ఏదైనా జనసమూహములోకి జ్వరబడతాయి కూడా అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు దీనికి స్వయంగా అతడే సాక్షి అతడు సిరి సంపదల వ్యామోహములో పూర్తిగా మునిగిపోయాడు సమాధులలో పాతిపెట్టబడి ఉన్నది వెలికి తీయబడే సమయాన్ని గురించి అతనికి తెలియదా ఇంకా హృదయాలలో దాగి ఉన్న వాటిని బయటికి తీసి పరిశీలించే వేళను గురించి అతనికి తెలియదా నిశ్చయంగా ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటాడు